स्वभावनियतम् कर्म कुर्वाणो विषजातैव कृमिः किल्बिषम् नाप्नोति इति उक्तम् परधर्मश्च भयावह इति अनात्मज्ञश्च न हि कश्चित्क्षणमपि इति अतः सहजम् कर्म कौन्तेयसदोषमपि न त्यजेत् दोषेण धूमेनाग्निरिवावृताः सहजम् सह जन्मना एव उत्पन्नम् सहजम् कर्म कौन्तेय सदोषम् अपि त्रिगुणत्वात् न त्यजेत् सर्वारम्भा आरभ्यन्ते इति आरम्भाः सर्वकर्माणि इति ये केचित् आरम्भाः स्वधर्माः परधर्माश्च ते सर्वे हि यस्मात् त्रिगुणात्मकत्वम् अत्र हेतुः त्रिगुणात्मकत्वात् दोषेण धूमेन सहजेन अग्निः इव आवृताः सहजस्य कर्मणः स्वधर्माख्यस्य परित्यागेन పరధర్మ అనుష్ఠానే అపి దోషాత్ న ముచ్యతే భయావహశ్చ పరధర్మ నచ శక్యతే అశేషత త్యక్తుం అజ్ఞేన కర్మ యత తస్మాత్ న త్యజేత్ ఇత్యర్థ కిం అశేషత త్యక్తుం అశక్యం కర్మ ఇతి న త్యజేత్ కిం వా సహజస్య కర్మణ త్యాగే దోషో భవతీతి किञ्च अतः यदि तावत् अशेषतः त्यक्तुम् अशक्यम् इति न त्याज्यम् सहजम् कर्म एवम् तर्हि अशेषतः त्यागे गुण एव स्यादिति सिद्धम् भवति सत्यमेवम् अशेषतः त्याग एव न उपपद्यते इति चेत् किम् नित्यप्रचलितात्मकः पुरुषो यथा साङ्ख्यानाम् गुणाः किम् वा क्रिया एव कारकम् यथा बौद्धानाम् पञ्चस्कन्धाः क्षणप्रध्वंसिनः उभयथापि कर्मणः अशेषतः त्यागो न भवति अथ तृतीयः अपि पक्षः यदा करोति तदा सक्रियम् वस्तु यदा न करोति तदा निष्क्रियम् वस्तु तदेव తత్ర ఏం సతి శక్యం కర్మ అశేషత త్యక్తుం అయంతు అస్మిన్ తృతీయే పక్షే విశేష నా వస్తు నాపి క్రియా ఏవ కారకం కింతర్హి తర్హి వ్యవస్థితే ద్రవ్యే అవిద్యమానా క్రియా ఉత్పద్యతే విద్యమానా వినశ్యతి శుద్ధం ద్రవ్యం శక్తిమత్ అవతిష్టతే ఇది ఏవం ఆహుః కాణాదాः తదేవ చ కారకం ఇతి అస్మిన్ పక్షే కో దోష ఇతి అయమేవతు దోషో యతస్తు అభాగవతం మతం ఇదం కథం జ్ఞాయతే యతాహ భగవాన్ నాసతో విద్యతే భావః ఇత్యాది కాణాదానాం హి అసతో భావ సతశ్చాభావ ఇతి ఇదం మతం అభాగవతత్వే అపి मतम् अभागवतत्वे अपि न्यायवत् चेत् को दोष इति चेत् उच्यते दोषवत्तु इदम् सर्वप्रमाणविरोधात् कथम् यदि तावद्व्यणुकादिद्रव्यम् प्रागुत्पत्तेः अत्यन्तम् एव असत् उत्पन्नम् च स्थितम् कञ्चित्कालम् पुनः अत्यन्तम् एव असत्त्वम् आपद्यते तथा च सति असदेव सज्जायते अभावो भावो भवति భావశ్చ అభావ ఇది తత్ర అభావో జాయమాన ప్రాగుత్పత్తేः శశవిషాణకల్ప సమవాయి అసమవాయి నిమిత్తాఖ్యం కారణం అపేక్ష్య జాయతే ఇది నచేవం అభావ ఉత్పద్యతే కారణం వా అపేక్షతే ఇది శక్యం వక్తు అసతాం శశవిషాణాదీనా అదర్శనాత్ భావాత్మకాశ్చేత్ ఘటాదయ ఉత్పద్యమానాః కించిత్ అభివ్యక్తిమాత్రకారణం అపేక్ష్య ఉత్పద్యంతే ఇది శక్యం ప్రతిపత్తుం కించ అసతశ్చ సద్భావే సతశ్చ అసద్భావే న క్వచిత్ ప్రమాణప్రమేయవ్యవహారే విశ్వాసः కస్యచిత్ స్యాత్ సత్ సదేవ అసత్ అసదేవ ఇది నిశ్చయానుపపత్తేः किञ्च उत्पद्यते इति द्व्यणुकादेः द्रव्यस्य स्वकारणसत्तासम्बन्धम् आहुः प्रागुत्पत्तेश्च असत् पश्चात् स्वकारणव्यापारात् अपेक्ष्य स्वकारणैः परमाणुभिः सत्तया च समवायलक्षणेन सम्बन्धेन सम्बध्यते सम्बद्धम् सत् కారణసమవేతం సత్ భవతి తత్ర వక్తవ్యం కథం అసత సత్కారణం భవత్ సంబంధో వా కేనచిత్ నహి వంధ్యాపుత్ర సత్తా సంబంధో వా కారణం వా కేనచిత్ ప్రమాణ కల్పయితుం శక్యం నను నైవ వైశేషికై అభావ సంబంధ కల్ప్యతే द्व्यणुकादीनाम् हि द्रव्याणाम् स्वकारणेन समवायलक्षणः सम्बन्धः सतामेवोच्यते इति न सम्बन्धात् प्राक् सत्त्वानभ्युपगमात् न हि वैशेषिकैः कुलाल दण्ड चक्रादिव्यापारात् प्राग्घटादीनाम् अस्तित्वम् इष्यते न च मृदयेव ఘటాద్యాకారప్రాప్తిम् ఇచ్ఛంతి తతశ్చ అసదేవ సంబంధः పారిశేష్యాత్ ఇష్టో భవతి నను అసతః అపి సమవాయలక్షణः సంబంధో న విరుద్ధः న వంధ్యాపుత్రాదీనాम् అదర్శనాత్ ఘటాదేరేవ ప్రాగభావస్య స్వకారణసంబంధో భవతి న వంధ్యాపుత్రాదేः अभावस्य तुल्यत्वे अपि इति विशेषः अभावस्य वक्तव्यः एकस्य अभावो द्वयोः अभावः सर्वस्य अभावः परागभावः प्रध्वंसाभावः इतरेतराभावः अत्यन्ताभाव इति लक्षणतो न केनचिद्विशेषो दर्शयितुम् शक्यः असति च विशेषे घटस्य प्रागभाव एव कुलालादिभिः घटभावम् आपद्यते సంబధ్యతే చ భావేన కపాలాఖ్యేన స్వకారణేన సర్వవ్యవహారయోగ్యశ్చ భవతి నతు ఘటస్యేవ ప్రధ్వంసాభావः అభావత్వే సతి అపీతి ప్రధ్వంసాద్యభావానాం న క్వచిత్ వ్యవహారయోగ్యత్వం ప్రాగభావస్యేవ ద్వ్యణుకాదిద్రవ్యాఖ్యస్య ఉత్పత్త్యాదివ్యవహార అర్హత్వం इति एतत् असमञ्जसम् अभावत्वाविशेषात् अत्यन्तप्रध्वंसाभावयोः इव ननु न एव अस्माभिः प्रागभावस्य भावापत्तिः उच्यते भावस्येव हि तर्हि भावापत्तिः यथा घटस्य घटापत्तिः पटस्य वा पटापत्तिः एतदपि अभावस्य भावापत्तिवत् एव प्रमाणविरुद्धम् साङ्ख्यस्यापि यः परिणामपक्षः सः अपि अपूर्वधर्मोत्पत्तिविनाशाङ्गीकरणात् वैशेषिकपक्षात् न विशिष्यते अभिव्यक्तितिरोभावाङ्गीकरणे अपि अभिव्यक्तितिरोभावयोः विद्यमानत्व अविद्यमानत्वनिरूपणे पूर्ववदेव ప్రమాణవిరోధः ఏతేన కారణస్య సంస్థానం సంస్థానम् ఇది ఏతదీ ప్రత్యుక్తం పారిశేష్యాత్ సదేకమే వస్తు అవిద్యయా వినాశాదిధర్మై నటవత్ అనేకధా వికల్ప్యతే ఇతీదం భగవతం మతం ఉత్తం నాసతో విద్యతే భావ ఇస్ శ్లోకే सत्प्रत्ययस्य अव्यभिचारात् व्यभिचाराच्च इतरेषामिति कथम् तर्हि आत्मनः अविक्रियत्वे अशेषतः कर्मणः त्यागो न उपपद्यते इति यदि वस्तुभूता गुणा यदि वा अविद्या कल्पिताः तद्धर्मः कर्म तदा आत्मनि अविद्याध्यारोपितम् एव इति अविद्वान् न हि कश्चित्क्षणमपि अशेषतः त्यक्तुम् शक्नोति इति उक्तम् विद्वांस्तु पुनः विद्यया अविद्यायाम् निवृत्तायाम् शक्नोति एव अशेषतः कर्म परित्यक्तुम् अविद्याध्यारोपितस्य शेषानुपपत्तेः न हि तैमिरिकदृष्ट्या अध्यारोपितस्य द्विचन्द्रादेः తిమిరాపగమే శేష అవతిష్టతే ఏవం సతి ఇదం వచనం ఉపపన్నం సర్వకర్మాణి మనసా ఇత్యాది స్వే స్వే కర్మ్యభిరత సంసిద్ధిం లభతే నర స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఇది చ